గుణభేదేన క్రియాణం కారకాణాం త్రిధా భేద ఉక్త అథ ఇదానీం ఫలస్ సుఖస్ త్రిధా భేద ఉచ్యతే సుఖం త్విదానీ త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే ఎత్ర దుఃఖాంతం చ నిగచ్చతి సుఖం తు ఇదానీం త్రివిధం శృణు సమాధానం కురు इति एतत् मे भरतर्षभ अभ्यासात् परिचयात् आवृत्ते रमते रतिम् प्रतिपद्यते यत्र यस्मिन् सुखानुभवे दुःखान्तम् च दुःखावसानम् दुःखोपशमम् च निगच्छति निश्चयेन प्राप्नोति